कानि तानि इति उच्यते अधिष्ठानम् तथा कर्ता करणम् च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा दैवम् चैवात्र पञ्चमम् अधिष्ठानम् इच्छाद्वेषसुखदुःखज्ञानादीनाम् अभिव्यक्तेः आश्रयः अधिष्ठानम् शरीरम् तथा कर्ता ఉపాధిలక్షణో భోక్త కరణం శ్రోత్రాదికం సంఖ్యం వివిధాశ్చ పృథక్చేష్ట వాయవీయా ప్రాణాపానాద్యా దైవం దైవం ఏవ చ అత్ర ఏతేషు చతుర్షు పంచమం పంచానాం పూరణం ఆదిత్యాది చక్షురాద్యనుగ్రాహకం